రోజు రోజు వచ్చి పోరా గాజుల బావా నా తీర గాజులేరా గాజుల బావా బావా రోజు రోజు వచ్చి పోరా గాజుల బావా నా మోజు తీర గాజులేరా గాజుల బావా నా మోజు తీర గాజులేరా గాజుల బావా రోజు రోజు రాజులతా పట్నం పిల్ల నా మోజు తెచ్చుకోతావా గాజుల బావ నా మోజు తెచ్చుకోతావా గాజుల బావ రాజులాగున్నా పట్నం పిల్ల మోజు తిప్పిపోతానే పట్నం పిల్ల నీ మోజుదీర కాజులతా పట్నం పిల్ల ముత్యాల ముగ్గులున్నా గాజుల బావా నాకు ముచ్చటగా వేస్తావా గాజుల బావ నాకు ముచ్చటగా వేస్తావా గాజుల బావ ఓ ముత్యాల ముచ్చట గాజులు నీకు ముచ్చటగా వేస్తానే మన దళ పిల్ల నీకు మురిపంగా వేస్తానే మన దళ ముచ్చటగా వేస్తావా పట్నం బావ ముచ్చటగా వేస్తానే పట్నం పిల్ల ముచ్చటగా వేస్తావా పట్నం ముచ్చటగా వేస్తానే పట్నం పిల్ల